शोकमोहादिसंसारकारणनिवृत्त्यर्थम् गीताशास्त्रम् न प्रवर्तकम् इति एतस्य अर्थस्य साक्ष्यभूते ऋचौ आनिनाय भगवान् यत्तु मन्यसे युद्धे भीष्मादयो मया हन्यन्ते अहमेव तेषाम् हन्ता इति एषा बुद्धिः मृषा एव ते कथम् य एनम् वेत्ति हन्तारम् यश्चैनम् मन्यते हतम् उभौ तौ न विजानीतो नायम् हन्ति न हन्यते य एनम् प्रकृतम् देहिनम् वेत्ति जानाति हन्तारम् हननक्रियायाः कर्तारम् यश्च एनम् अन्यो मन्यते हतम् దేహహననేన హతహాహమైతి హననక్రియా కర్మభూత తౌ ఉభౌ న విజానీతో న అవివేకేన ఆత్మానం అహం ప్రత్యయవిషయం హంతా అహం హతः అహం ఇది దేహహననేన ఆత్మానం యౌ విజానీత తౌ ఆత్మస్వరూపానభిజ్ఞౌ ఇత్యర్థः యస్మాత్ న అయం ఆత్మా హంతి న హననక్రియాయా కర్త భవతి న హన్యతే న చ కర్మ భవతి ఇత్యర్థः అవిక్రియత్వాత్